సుబ్రహ్మణ్యేశ్వర గారి దగ్గర మేము పాటలు చదివే రోజుల్లో ఆయన దృష్టాంతం వెంకయ్య గారికి కంతి వ్యక్తి మీద కంతి వచ్చింది ఇప్పుడు కత్తి అంటే ఇప్పుడు వెంకయ్య గారికి కంటే విడిగా ఉండట ఆయనతో కలిసే ఉన్నట్ట కలిసే ఉంటుంది కత్తి కూడా ఆ రకంగా ఇది సుబ్రహేష్ గారి దృష్టాంతం అదేవిధంగా ఈ చిత్తుకి ఒక శక్తిని జోడిస్తే ఆ శక్తి ఆ చిత్తు కంటే విడిగా ఉన్నట్ట కలిసి ఉన్నట్ట అని ఒక ప్రశ్న వస్తుంది దీన్ని పురాణ భాషలో చెప్పాలంటే శివుడు పార్వతి వేరువేరా ఒక్కటే లేకపోతే విష్ణువు లక్ష్మి వేరువేరా ఒక్కటే అని ప్రశ్న వీడు రోజు కళ్యాణం చేయాలంటే ఒక్కటైపోతే రోజు కళ్యాణం ఏం చేస్తుంది నిత్య కళ్యాణం పచ్చతోరణం కావాలంటే మనకి ఎలా ఉండాలి విడివిడిగానే ఉండాలి విడివిడిగా ఉంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం దాన్ని ద్వైతము ఉంటారు విడివిడిగా ఏముండదండి జగత్తు యొక్క ఆవిర్భావాన్ని వ్యాఖ్యానం చేయడం కోసమని జగత్తు కేసు చూసి దానికి నందు శక్తిని మేము ఉద్భావన చేసినాము ఇన్వోక్ చేసినాము భావన చేశాను తప్ప ఇది ఎలాగంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చాలా దయగలవాడు నాకు ఉపకారం చేయండి అని కోరితే అప్పుడు ఆయన వేరు దయ వేరు అనా కాదు ఆయన కంటే వేరేమీ కాదు దయ ఇటు వచ్చి మనకి ఆయన ఉపకారం చేయాల్సిన సందర్భం కనుక ఆయన ఎందు దయా అనే ఒక గుణాన్ని మనం ఇన్వోక్ చేసాం ఇన్వోక్ చేయటం అంటారు ఇంగ్లీష్ లో దాన్ని ఇంగ్లీష్ నుంచి అనువాదం చేయమంటే నన్ను నేను ఉద్భావన చేశాను అని అనువాదం చేస్తాను ఆ విధంగా ఉద్భావన చేసినాను అదేవిధంగా ఈ జగత్తు చిత్తు నుండి ఆవిర్భవించింది అనే మాటను నిలబెట్టడం కోసం ఆ చిత్తునందు త్రిగుణాత్మకమైన శక్తి ఉన్నది అని ఉద్భావన చేశారు ఎప్పుడైతే త్రిగుణాత్మిక శక్తి అని మీరు అన్నారో అదిగో ద్వైతం వచ్చేసింది అని అంటాడు ద్వైతం అలా ఎందుకంటారండి ఇలా ఉద్భావన చేసిన వెంటనే ద్వైతం అని ఎందుకంటారో తెలుసిన మానవ స్వభావము విడదీయుట విడదీసి పేరు పెట్టుకుంట ఇది మానవ స్వభావం విడదీస్తాడు ప్రతిదాన్ని విడదీస్తాడు పూర్వానికి పంచలు పంచకండువ పెట్టారు కొత్త పంచాకండువ పెట్టారంటే పురోహితుడు ఏం చేస్తారు ముందు రెండు గంటలు చింపుతాడు చింపి ఇది పంచ ఇది కండువ అంటారు చింపు పేరు పెట్టినట్టు అవ్వలేదు అదర్వైజ్ వాట్ ఈస్ ఇట్ అదంతా కూడా పరుగు పేక తప్ప వేరే ఏమీ లేదో లేదు అక్కడ పరుగు పేకాయే ఉన్నది పరుగు ఏమిటి పేక ఏమిటి పరుగు దారమే పేక దారమే అక్కడ ఎన్ని ఉన్నాయి పంచాకండువ రెండు ఉన్నాయా లేకపోతే దారము ఒక్కటే ఉన్నదా దారం ఒక్కటే ఉంది దారం ఒక్కటే ఉంటే దానికి పొడుగు పేక అని పేరు పెట్టి పంచాకండువ అని పేరు పెట్టి పంచి కింద కట్టుకో కండువ మీద వేసుకోవాలని దానికి ఇది ఉపయోగాలు గురించి ద్వైతం అలా సృష్టించాడు చూడండి ఆ విధంగా చిత్తునందు శక్తిని భావన చేసి దాని నుంచి ద్వైతం సృష్టించాడు ద్వైతల్లా ఉంటాడు అద్వైతం ఏమంటాడంటే చూడు శక్తిని ఉద్భావన చేస్తున్నావు సృష్టి జగత్తును యొక్క ఆవిర్భావాన్ని వ్యాఖ్యానం చేయడం కోసం శక్తిని ఉద్భావన చేస్తున్నావు ఆ సంగతి మరువకు కాబట్టి నువ్వు శక్తిని అంటూ ఉండు మాకేమో అభ్యంతరం లేదు కానీ అది ద్వైతాన్ని కలిగించదు ఆ శక్తి ఎందు అంతటా కూడా పడుగు పేకవలే వ్యాపించి ఆ చిత్తే ఉంటుంది కాబట్టి ఆ శక్తి ఎందు అంతటా వ్యాపించి ఉన్న చిత్తుకి అంతర్యామి అని పేరు కాబట్టి శుద్ధమైన వస్త్రానికి గంజి పెట్టిన లాగా చిత్తుకి రెండో అవస్థ వచ్చింది అంతర్యామి వచ్చింది ఏమంటే చిత్తు అంతర్యామి ఇప్పుడు ఈ అంతర్యామి నుండి మహత్తత్వం పుట్టింది అంటే విజ్ఞాన శక్తి క్రియాశక్తి ప్రకటమైనాయి దాన్నే హిరణ్య గర్భుడు అంటారు లేదా సూత్రాత్మ అని కూడా అంటారు దాంట్లో ఏముంది శక్తి బాగా ప్రకటమైనది శక్తి శక్తిలాగా అన్మానిఫెస్ట్ శక్తిలాగా ఉండిపోకుండా మేనిఫెస్ట్ రూపంలో వచ్చింది శక్తి అంటే అవ్యాకృతముగా అవ్యక్తముగా ఉన్న శక్తి వ్యక్తముగా ప్రకటమైనది ఆ స్థితికి హిరణ్య ఒక పేరు దానికే సూత్రాత్మ అని మరో అంటే మీరు ఆ పదాన్ని ప్రయోగించే సందర్భాన్ని మామూలుగా కేవలము విజ్ఞాన శక్తి ప్రధానంగా హిరణ్య గర్భుడు అన్నట్లయితే వీళ్ళు క్రియాశక్తి ప్రధానంగా సూత్రాత్మ అని వేరే అనాల్సి ఉంటుంది కాదండి రెండు కలిపి ఒకటిగా పెట్టుకోండి అంటే మరి అయితే హిరణ్య గర్భుడు అంటే కానీ మరి ఈయన విద్యార్థి స్వామి సూత్రాత్మ అంటున్నాడు సూత్రాత్మ అంటే హిరణ్య గర్భుడు అనే అర్థము ఓకే అలా చూసుకోండి అంతర్యామి అంటే ఈశ్వరుడు అని అర్థము సూత్రాత్మ అంటే దేవుని హిరణ్య గర్భుడు అని మీరు అంటున్నారో దాన్నే సూత్రాత్మ అని ఆయన అనుకున్నారు తర్వాత ఆయనే వివరిస్తారు అది అది సూత్రాత్మ ఓకే సూత్ర సూత్ర అంటే పువ్వులలో దారమునకు సూత్రము అంటే ఆ విధంగా ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్న మహాశక్తి స్వరూపము కనుక దానికి సూత్రాత్మ అని పేరు వచ్చింది అయితే చిత్తు ఏమైపోలేదు చిత్తు ఉంటుంది చిత్తు లేకుండా శక్తి ఉండదు చిత్తు బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళింది ప్రారంభంలో ఎలా ఉంది చిత్తే ఉంది అంతర్యామి అనేప్పటికీ అక్కడ చిత్తును శక్తి సమావేశమైనది పడుగు పేక వలె శక్తినంతని చిత్తు ఆవరించి వ్యాపించి ఉన్నది అని ఆ రెండింటి సమావేశం చెప్పారు చెప్పి ఇప్పుడు చిత్తుని బ్యాక్గ్రౌండ్ లోకి తోసి శక్తిని ముందుకు పట్టుకుంటాడు పట్టుకొస్తే హిరణ్య గర్భ లేక సూత్రాత్మ అనే పేరు ఫైనల్ గా ఆ శక్తియే ఎనర్జీ మ్యాటర్ అయినట్టుగా ఆ శక్తి నుండి మ్యాటర్ ద్రవ్యము పుట్టినది అంటే బ్రహ్మాండము పుట్టినది దాని పేరే విరాట్ అంటే అయితే అంతర్యామిలో చిత్తు వ్యాపించి ఉంటుంది సూత్రాత్మయందు కూడా చిత్తు వ్యాపించి ఉంటుంది విరాట్ నందు కూడా చిత్తు వ్యాపించి ఉంటుంది చెంది కథ అర్థమవుతుందండి ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు ఇది వీడి తల తలలో చైతన్యం ఉంటుందా ఉండదా ఇవి చేతులు వాటిలో చైతన్యం ఉంటుంది ఇవి కాళ్ళు వాటిలోనూ చైతన్యం ఉంటుంది సో ఆ రకంగా చిత్తు చైతన్యమే అంతర్యామి దాని ఎందుకు చైతన్యం ఉంటుంది సూత్రాత్మ దాని ఎందుకు చైతన్యం ఉంటుంది విరాట్ అక్కడ చైతన్యం చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉంటుంది అయితే చైతన్యాన్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టి ఆ నామరూపాలను ఫోర్ గ్రౌండ్ లోకి పట్టుకొస్తే ఈ పేర్లన్నీ వస్తాయి ఇప్పుడు వస్త్రం ఉన్నది శుద్ధ వస్త్రం చూపించి ఏమిటని అడగండి వస్త్రము ఏమండి గెంజి పెట్టి స్టిఫ్ గా చేసి ఏమిటని అడగండి వస్త్రము అని అంటాడు అప్పటికి కూడా స్టిఫ్ గా ఉన్న వస్త్రము దానికి బోర్డర్ గీశారనుకోండి అప్పుడు ఇంత వస్త్రం అనే మాట వెనక్కిపోతుంది అది అవడానికి వస్త్రమే కానీ వస్త్రం అనే మాట వెనక్కిపోయి ఆయన ఏదో చిత్రం తయారు చేయడం కోసం క్యాన్వాస్ రెడీగా పెట్టుకున్నారో అంటాడు దాని మీద బొమ్మలు వేసాడు అనుకోండి ఇప్పుడు ఏమిటి చిత్రం అంటే ఉద్యానవనము ఆయన ఎవరో అక్కడ ప్రియురాలతో కలిసి విహరిస్తున్నాడు అంటే ఏమిటండి విద్య విద్యారమణం ఏముంది త్రివిధాలు ఏముంది వస్త్రం తప్ప ఇంకేమీ లేనే లేదుగా మరి మా అంటే అలా చూసారా ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు వస్త్రంతో బయలుదేరి ఉద్యానవనంలో దుష్యంతుడు శకుంతలతో విహరిస్తున్నాడు అనే నిద్రకు వచ్చారు అదేవిధంగా శుద్ధ చైతన్యం నుంచి బయలుదేరి సమస్త బ్రహ్మాండము అనే లెవెల్కి వచ్చినాము నాలుగు లెవెల్స్ మనుషులకు ఉంటాయి మీకు అర్థమైందండి మీకు ఈవేళ సృష్టి కథ చెప్పిన ఓకే మళ్ళీ ఒకసారి ఉన్నాము యథా ఏ ప్రకారముగానైతే వస్త్రము నౌక ఉతుకబడినది గట్టితశ్చ గంజి పెట్టబడినది లాంఛిత బోర్డర్స్ వ్రాయబడినది రంజిత రంగులతో బొమ్మలు వేయబడినది తథా అదే విధముగా చిత్ ఆత్మ శుద్ధ చైతన్య పరమాత్మ అంతర్యామి మాయాశక్తితో కూడి అంతర్యామి అయి సూత్రాత్మా విజ్ఞానశక్తి క్రియాశక్తి సమాహార స్వరూపమైన హిరణ్య గర్భుడుగా విరాట్ చ మరియు బ్రహ్మాండాభిమానియగు విరాట్ పురుషుడుగా ఆవిర్భవించనని తీరియదే చెప్పబడుచున్నది ఇప్పుడు అర్థమైందండి ఈ శ్లోకాన్ని మీరు ఎవరికైనా వేదాంతం చదువుకున్నాను అని ఎవడైనా మీ దగ్గరికి వస్తే ఈ శ్లోకం ఇచ్చి ఇది ఎవరికి వచ్చేది చెప్పండి రెండు <laughs> పెట్టండి ఇది సరిపోదు ఇట్ ఈస్ డన్ ఆయన వేదాంతం ఎట్టిదో మీకు అవగాహన వచ్చేస్తుంది ఎలా ఉందో చూడండి అసలు చూడడానికి పదాలన్నీ ఎలా ఉన్నాయి దీంట్లో కఠినమైన పదాలు ఏం లేదే లేదు అని ఆ కాస్మాగని ఆ సృష్టి ఆవిర్భావం యొక్క వేరువేరు దశలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సి నేను ఉంటే మీకు యాంటిసిపేట్ చేసి మొత్తం అంతా చెప్పేశాను ఇంకా వివరిస్తాను ముందు వస్త్రాన్ని గురించి వివరిస్తారు తర్వాత సృష్టి ఆవిర్భావాన్ని గురించి వివరిస్తారు తర్వాత శ్లోకం అనే అందాము కొత్త లైన్ అంతా యథాథౌతో ఘట్టితాంఛితో రంజిత పట చిదంతర్యామి సూత్రాత్మా విరాచ్యాత్మా తథేర్యతే స్వతశుభ్రోత్రభౌత సత్ గట్టితోన్న విలేపనాత్ మష్యాకారైర్లాంఛిత సత్ రంజితో వర్ణపూరణాత్ లైన్ అంతా చెప్పాలి స్వతశుద్ధోద్రధౌత ఘట్టితోన్న విలేపనాత్ మష్యాకారైర్లాంఛిత సత్రంజితో వర్ణపూరణాత్ స్వత శుభ్ర అత్ర నౌక సత్ ఘట్టిత అన్నవిలేపనాత్ మష్యాకారీ వాంఛిత సత్ రంజిత అన్నపూరణాత్ ఆ శ్లోకం ఏదో కఠినమని మీరేమనుకోవద్దు అది బాగా తేలిక అందులో దాంట్లో కష్టమైన విషయం ఏం లేదు ఇదే వస్త్రము గంగి పెట్టడము అదే భాష సంస్కృతం కనుక ఆ పదాలు కొంచెం అలాగా అనిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి అత్ర ఈ నాలుగింటి ఎందు నాలుగు అవస్థలు చెప్తున్నాం కదా స్వత శుభ్ర స్వతహాగా స్వచ్ఛమైన వస్త్రము ఉతుకబడి ఉన్నది ఓకే అది ఫస్ట్ మిస్టేక్ అన్న విలేపనాత్ అన్నం అంటే మీరు గంజి అని అర్థం చెప్పుకోవాలి ఓకే గంజిని పూడుట వలన ఖండిత దిగుతుగా అయినది అది రెండవ స్థాయి మష్యాకారై ఇప్పుడు మీరు మసి అని విన్నారా మీరు చెప్పండి అది మషి ప్రకృతి మసి వికృతి తెలిసింది కదా మష్యాకారై మసి యొక్క గీతలచే కాంక్షిత బోర్డర్స్ గీయబడినది అది మూడవ స్టేజ్ అయిపోయింది కాబట్టి శాతగును శాంతి అంటే అగులు అది పెద్ద ప్రత్యేకమైన పదవే కాదు మామూలుగా అగులు మంచిది వర్ణపూరణ రంగులను పూరించుట వలన రంజిత సత్ రంగులు వేసిన చిత్రముగా అగును అది నాలుగో స్టేజ్ నాలుగు స్టేజ్లు చెప్పేశారు కదా ఈ నాలుగో స్టేజ్ తీసుకొచ్చి టేబుల్ అక్కడ గోడకు పెడితే మీరు దాన్ని వస్త్రము అంటారా ఉతికిన వస్త్రము అని అంటారా గంజి పెట్టిన వస్త్రం అంటారా పోనీ అది అసలు నిజానికి అదే అది అది నిజంగా అనాల్సి వస్తే అలాగే అనాలి కానీ అలా అన్నారు మానవ స్వభావం అలా ఉంటుంది ఈ మధ్యన మడోనా మడోనా అనే ఏదో ఒక క్యారెక్టర్ మిథలాజికల్ క్యారెక్టర్ గ్రీక్ మిథాలజీలో ఉంటుంది మడోనా ఏదో ప్రేమకి సంబంధించిన కథలో ఉంటుంది నాకు వివరం గుర్తులేదు ఈ మడోనా చిత్రాన్ని ఆయన గీశాడు వెంకీ లాంగ్వేజ్లో గీశాడు ఆయన క్యాన్వాస్ మీదే గీశాడు అది ఈ మధ్యన అది ఒరిజినల్ దొరకలేదు దాని కాపీలు ఏవో తిరుగుతున్నాయి ఇక్కడ అక్కడ మొత్తానికి ఒరిజినల్ ఎవడో పట్టుకున్నాడు ఆ ఒరిజినల్ ఐదు వందల ఏళ్ళ క్రితం తీశారండి అది ఐదు వందల ఏళ్ళ క్రితం ఒరిజినల్ దాన్ని అద్దాల దాంట్లో ఫ్రేమ్ లో పెట్టి పెట్టారు దాన్ని చేతు ముట్టుకుంటే అది అద్దాల ఫ్రేమ్ లో కట్టి పెట్టారు దాన్ని వేలం వేశారు న్యూయార్క్ లో సోదవి అని ఒక సెంటర్ ఉంటుంది సోదవి అంటారు మన హేటల్లో ఉందనుకుంటాను అక్కడ ఈ ఆర్ట్ వేలం వేస్తూ ఉంటారు వేలం అయినటువంటి తెలుసు కదండి మీరు వేలం ఎప్పుడైనా చూసారా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆప్షన్ వేలం వేసినప్పుడు అది ఎంతకు పోయిందో తెలిసిన three hundred and fifty million dollars కి అమ్ముడే three hundred and fifty million dollars అంటే మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనుకుంటుంది అంటే చాలా ఎక్కువ ఏమో తెలంగాణ బడ్జెట్ కాకపోవచ్చు చాలా ఎక్కువ అమౌంట్ మన ఇక్కడ మన అందరి దగ్గర ఉన్న సంపదలన్నీ పోగేసినా కూడా సగం కూడా అవదు అలా ఖరీదు ఎక్కువ అంత ధరకు కొనుక్కున్నాడు ఒకతను అది జాగ్రత్తగా పట్టుకెళ్ళి గోడలు పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి లేకపోతే లోపల ఏముంది ఏమీ లేదు అసలు కాబట్టి నామరూపాలకు ఉన్న బలం బలం చూశారు అంచేతనే నామరూపములకు ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉన్నంత కాలము మీకు ఆ తత్వం అనుభవానికి రాదు నామరూపాలకు ప్రాముఖ్యం ఇవ్వకూడదు నా దగ్గరికి చాలా మంది సెల్ఫీ అంటారు నో సెల్ఫీ ఎందుకు నామరూపాలు ఎందుకు సో నామరూపములకు అస్సలు ప్రాముఖ్యం అండి ఎందుకంటే నామరూపాలకు మీరు ప్రాముఖ్యం ఇస్తే ఇప్పుడు ఈ ఆవిర్భావంలో నాలుగో స్టేజ్ చూసారా అది కనపడుతుంది అది తప్ప ఇంకేది కనపడదు అంతకు ముందున్న మూడు అక్కడే ఉంటాయి అక్కడే ఉంటాయి కానీ అవి వేయబడి ఉంటాయి అప్పుడు మీరేం చేయాలి ఆ దేవుడి కోసం అక్కడే ఉన్నాడు దేవుడు ఆ దేవుడి కోసం మీరేం చేయాల్సి ఉంటుందంటే బస్సులో రైల్వే ఎక్కడం ప్రారంభించాలి దేవుడి కోసం నన్ను ఎవరో అడిగారు ఎవరు మీరు మీరు ఇంత వేదాంతం చెప్తున్నారు కదా తీర్థయాత్ర దేవుడి కోసం అంటే నేను అన్నాను చూడండి ఎకానమీ ఎకానమీ మెషిన్ తర్వాత మీకు శరీరంలో కొంత శక్తి ఉన్నది ఆ ఫిజికల్ ఎనర్జీ అది కొంత ఖర్చు అవ్వాలి దానికి దానికి ఎంగేజ్మెంట్ ఉండాలి తర్వాత అక్కడ మీరు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెడతారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖర్చు పెడతారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇడ్లీ ఐదు రూపాయలు అంటే మీరు కొనవచ్చు తీర్థయాత్రలో ఉన్నప్పుడు ఇడ్లీ యాభై రూపాయలు అంటే తక్కువ కాబట్టి ఇలాంటి తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్ సౌత్ ఇండియా వాళ్ళకి నార్త్ తీర్థయాత్ర నార్త్ వాళ్ళకి సౌత్ తీర్థయాత్ర ఇవన్నీ ప్రయోజనాల కోసం తీర్థయాత్ర దేవుడి కోసం దేవుడి కోసం అయితే తీర్థయాత్ర దేవుడి కోసం తీర్థయాత్ర వీటి కోసం తీర్థయాత్ర నేను కూడా మీతో వస్తాను కదండి నాకు ఒప్పుకున్నంతలో నేను మీతో వస్తాను దేవుడి కోసం తీర్థయాత్ర అన్నారు నేను కదలక్కర్లేదు మీరు కదలక్కర్లేదు దేవుడు ఆత్మరూపంగా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు చిత్తు చిత్తు ఎక్కడ చిత్తుని ఎక్కడ వెతికి పట్టుకుంటారు మీరు చిత్తు ఎక్కడ వెతికి పట్టుకోవాలో తెలిసిన చిత్తు ఎక్కడుందని అడిగే సంకల్పం వెనకాల ఉందా చిత్తు అక్కడ పట్టుకోవాలి కాబట్టి అంటే నామరూపాలను మీరు జోడించుకుంటూ పోతే ఎంత దూరం వెళ్ళిపోయిందో అవడానికి శుభ్రమైన వస్త్రం ఆఖరికి శకుంతలా దుష్యంతుల విహారోద్యానముగా తయారైంది దాన్ని అమ్మకానికి పెడితే లక్ష రూపాయలు కోటి రూపాయలు పది కోట్లు వస్తాయి ఏముందంటే ఏమి లేదు శుభ్రమైన వస్త్రం తగ్గింది ద్వైత అద్వైత ద్వైతాద్వైతముల పేచీలన్నీ ఇవి ఇక్కడే చిత్తుకి శక్తి జోడిస్తే అంతర్యామన్నామా చిత్తు శక్తి ఒకటా రెండా ఒకటంటే అద్వైతం ఒకటంటే ద్వైతం ఒకటే ఉంటుంది రెండు ఒకప్పుడు ఒకటండి ఇంకొకప్పుడు రెండండి అప్పుడు ద్వైతాలు ఇప్పుడు భార్యాభర్త ఒకటాలు ఉండాలి అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది అన్ని సందర్భం అలాగే ఒక ఆన్సర్ చెప్పేసి చేయడానికి ఏం లేదా ఆమెకి అయినప్పుడు ఒకటి ఆమెకి నచ్చుబాటు కానప్పుడు రెండు అలాగే ఆవిడ కూడా ఆయనకి రకరకాలుగా ఉంటుంది అనుబంధం అనేది అనేక రకాలుగా ఉంది దాంట్లో ఆటుపోతూ ఉంటాయి సముద్రానికి ఆటుపోతూ ఉంటుంది ఒకప్పుడు సముద్రం వెనక్కిపోతుంది ఒకప్పుడు సముద్రం ముందుకు వస్తుంది ఎంత ఎత్తు వస్తుంది అనుకుంటున్నారు అంటే దీన్ని వీటిని దీనికి ఏదో పేరుంది సో ఏమంటారు అటుపోటు తెలుగులో అన్నాము tide tide high tide low tide high tide low tide అసలు ఏ లెవెల్లో ఉంటుందో మీకు ఐడియా ఉందా హైటైడ్ అంటే ఒక టెన్ మీటర్స్ పైకి వస్తుంది లోటైడ్ అంటే ఎక్కడికో పోతుంది మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఇర్మా అనే తుఫాన్ ఒకటి వచ్చింది అమెరికాలో నేను అమెరికా తుఫాన్లే తెలుసు నాకు ఇండియా తుఫాన్ నాకు ఇర్మా అనే తుఫాన్ వచ్చింది ఇర్మా తుఫాన్ వచ్చినప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్ లో ఫ్లారిడాలో ఉండే టౌన్ లో ఆ వాటర్ ఎంత వెనక్కిపోయిందంటే వీళ్ళు గత పది తరాలలో ఎప్పుడూ చూడని భూభాగం కంటపడింది ఎప్పుడు చూడలేదు ఇలాగే భూభాగం ఆ వాటర్ అంత వెనక్కిపోయింది సముద్ర జలం ఏవేవో బయటపడ్డాయి సరిగ్గా రెండు గంటల తర్వాత అదంతా ముసుగు అదంతా నీరు నిండిపోయి సెవెంటీ మీటర్స్ వరకు టౌన్ కూడా నిండిపోయింది పది మీటర్ల టైం వస్తుంది అటు పోతూ ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధాలను కూడా ఆపుకుంటూ ఉంటాయి జతను చాలా నిర్భరంగా నిర్వహించుకు రావాల్సి ఉంటుంది ఫస్ట్ కాబట్టి ద్వైతమా అద్వైతమా అంటే యుగనాట ఇది నాట్ ఈజీ టు సెటిల్ అంచేతనే ఈ ఫిలాసఫర్స్ కూడా వాళ్ళు చిత్తు శక్తి ఈ రెండు ఒకటా వేరువేరా అనే పాయింట్ లో వాళ్ళు పోల్తారు వేరు దే కుడ్ నాట్ సెటిల్ ఎవడో ఒకడు ఉంటాడు ఓ శంకరుడు ఉంటాడు శంకర్ ఒక శంకరుడు కనబడ్డాడు నాకు మళ్ళీ ఒక స్వామి రామతీర్థం కనబడ్డాడు అంటే ద్వైతాన్ని కంటిలో కలికానికి కూడా దగ్గరికి రానివ్వకుండా దూరం పెట్టిన మహాత్ముడు ఎవరో కొద్ది మంది నేను చూసిన అంతలో శంకరుడు ఎలాగో ఉన్నదే రామతీర్థ అలాగే మన ఓంకార్ స్వామి ఓంకార్ ఆయన కూడా ద్వైతాన్ని అసలు దగ్గరికి రాదు అంత నిష్ట ఆ తత్వమునందరి గట్టి నిష్ట ఆ నిష్ట సడలినది అనుకోండి శివాశక్తి అనుకో శక్తి శివ శివశక్తి అనుకో నిష్ట సడలిన నిష్ట పోయిందనుకోండి పోయితే భూదేవి శ్రీదేవి సమేత నీలా రామానమంటే సీతాహనుమద్ భరత శత్రుఘ్న లక్ష్మణ సమేత రామ అంటే లోని ఎంత పెట్టాడో సంసారం రామ అండరు రామ అండరు ఇంత పొడుగు ఉంటే కానీ రామ పూజ చేసినప్పుడు పాద్యం సమర్పయామి శ్రీరామాయ నమ పాద్యం సమర్పయామి అనొచ్చు కదా అండరు సీత భరత లక్ష్మణ శత్రుఘ్న సమేత రామచంద్రాయ నమ అర్జునోపయాలి అయితే బాధ్యం తర్వాత ఏమొస్తుంది వస్తుంది కదా శ్రీరామాయణ అర్జునం మళ్ళీ మళ్ళీ పురాణం అంటే వాడి భయం ఏంటంటే మనం అలా అనుకుంటే హనుమంతుని వదిలిపెట్టేసినట్టు అయిపోతుందేమో భరతుడిని వదిలిపెట్టినట్టు అయిపోతుందేమో శత్రు శరుణ్ణి వదిలిపెట్టినట్టు అయిపోతుందేమో వాళ్ళకి ఏదైనా కోపాలు వస్తాయేమో అని వీళ్ళు పెట్టారు అది రిచువలిస్ట్ అంటే అలా ఉంటాడు ద్వైతంలో శక్తి కొంతమంది ఏం చేశారు నింబార్కాచార్యుడు వల్లభాచార్యుడు వాళ్ళు ఏం చేశారంటే అటు ద్వైతము కరెక్టే అద్వైతము కరెక్టే ఎలాగా ఎందుకంటే అద్వైతమేమో తత్వం చెప్తూ ఉంటుంది ఆ తత్వమునందలే అభిరుచి రుచి ఉంటుంది దాని కారణంగా అద్వైతాన్ని నిరసించడానికి మనసు ఒప్పదు అట్ ది సేమ్ టైం మళ్ళీ శ్రీకృష్ణుడు గోపికలు రాసలీల ఇది ఈ ఘట్టం చూసారా ఈ ఘట్టానికి మనస్సు మీద పెద్ద ప్రభావం ఉంటుంది ఆ ఘట్టాన్ని బాగా వల్లించి వల్లించి వల్లించి దాని ప్రభావం ఉంటుంది దాంతో ద్వైతం కావాలి దాంట్లో ద్వైతం అవసరం ద్వైతం అంటే అలా కాబట్టి ద్వైతము అద్వైతము రెండు కలిపి రెండు పరస్పర విరుద్ధములు కదా అవి ఒక చోట చేరవు చేరకపోయినా చేర్చేయడం అఘటిత ఘటనా పటీయసి మాయా చేరని వాటిని కూడా చేర్చి పెట్టేది మాయ చెప్పినప్పుడు దేవుణ్ణి ప్రార్థించేప్పుడు ఓ ఈశ్వర ఈ వ్యామోహమును కలిగించే మాయ నుండి నన్ను రక్షించిందని ప్రార్థిస్తాను వివిచిన్ మాయా అన్నారు వివిచ్ వివిచ్ అంటే వ్యామోహం పెట్టేటువంటి మాయ కాబట్టి ఈ విధంగా ఉన్నది వస్త్రమే ఆ దృష్టాంతంలో ఉన్నది వస్త్రము ఎటువంటి వస్త్రం అంటే శుభ్రమైన వస్త్రం అక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వచ్చారు నేను దుష్యంత శకుంతలు శకుంతలా దుష్యంతలు విహారం చేసే ఉద్యానము అక్కడికి తీసుకొచ్చారు ఎక్కడైనా కోరుకుందా మొదలెక్కడైంది ఆఖరి ఎక్కడికి వచ్చాను ఆ రకంగా ఉన్నది ఒకే ఒక చైతన్యం ఆ చైతన్యమే జగత్తులో ఉండే విజ్ఞానంగా ప్రకటమవుతుంది జగత్తులో ఉండే శక్తిగా అదే ప్రకటమవుతుంది జగత్తులో ఉండే ద్రవ్యముగా కూడా అదే ప్రకటమవుతుంది ఈ ద్రవ్యం నుండి వచ్చేటువంటి ఈ పశుపక్ష్యాది దేహములు మనుష్య దేహములు ఇటు ఇన్ని రూపములుగా అదే ప్రకటమవుతుంది ఆ చైతన్యమే ప్రకటమవుతుంది ఈ పశుపక్ష్యాది మనుష్యాది దేహముల ఎందు ప్రకటమవుతూ ఉండేటువంటి క్రియాశక్తి విజ్ఞాన శక్తి రూపంగా కూడా అదే చైతన్యం ప్రకటమయ్యి అంతటా చైతన్యము యొక్క విలాస తత్వం అనేది ఉండదు కానీ అందరికీ ఆ చైతన్యం మటుకు కనపడమే కనపడదు ఈ విలాసమే కనపడదు ఇదే మహామాయ దీనికి నటరాజ దృష్టాంతం చెప్పారు ఉపరాజ దాన్ని ఆనంద కుమారస్వామి అక్టాలియో పాస్ మొదలైన ఫిలాసఫర్స్ చాలా ప్రేమగా దాన్ని మన దేవదత్త పట్నాయక్ కూడా బాగా నిరూపిస్తాడు అక్కడ ఏమిటంటే నటరాజే ఉంటాడు ఇంకెవరు ఉండదు నటరాజ్ నటరాజ్ ఆయన శివుడు ఉంటాడు శివుడు అంటే చైతన్యం ఆ శివుడు కదలడం ప్రారంభిస్తే నటరాజు అవుతాడు రాజ్ అంటే చైతన్యం రాజు రాజుని దేవుడు చైతన్యం ఆ చైతన్యంలో కదలిక వస్తుంది నాట ఏమంటే ఆ కదలికకే శక్తి అని కాబట్టి శివుడు కాస్త ఇలా ఇలా అనగానే శివశక్తి అయిపోయినాడు ఏమంటే ఆ శక్తిలో నుండి భూగోళం అంతరిక్షం భూమి అన్నీ అన్నీ వస్తాయి ఆ శక్తియే అలాగా ఆ శక్తియే డ్యాన్స్ అవుతుంటే ఆ డాన్స్ లో ఒక రూపం అంతరిక్షం ఒక రూపం స్వర్గం ఒక రూపం భూమి సకల ప్రాణులు దాంట్లోనే ఉంటాయి అంతా నటరాజు తప్పించి వేరే మంచిది శ్లోకం ఒకసారి అనేసిద్దాము స్వతశుద్ధోత్ర సత్ ఘట్టితో ఉన్న విలేపనాత్ మష్యాకారైర్లాంఛిత సద్ రంజితో వర్ణపూరణాత్ ఇది దృష్టాంతం ఇక దాష్టాంతికానికి కొద్ది గొప్ప అన్వయించి మనం ముందుకు వెళ్ళాలి తర్వాత క్లాస్లో చెప్పుకోవచ్చు ముందు అసలు కొంచెం అన్వయిద్దాం లేకపోతే ఇంకా బొమ్మ గురించి పాఠం చెప్తున్న వెళ్ళిపోయినట్టు స్వతశ్చిదంతర్యాణి మాయావీ సూక్ష్మ సృష్టిత సూత్రాత్మా స్థూల సృష్ట్యైవాడిప్యతే పర స్వత చిత్ అంతర్యావి మాయావి సూక్ష్మ సృష్టిక సూత్రాత్మా మూల సృష్ట్యా విరాట్ ఉచ్యతే పరహ పరహతో మొదలు పెట్టాలి పరహ పరమాత్మ స్వత స్వతహాగా చిత్ చైతన్య స్వరూపుడు పరమాత్మ అంటే ఎవరో తెలుసిన స్వతహాగా పరమాత్మకు మీరు ఇంక ఇవన్నీ పెడితే ఏదేదో అవేం పెట్టకండి స్వతహాగా ఏమిటి అంటే ఎలక్ట్రిసిటీ ఏమిటండి అంటే ఫ్యాన్ అండి దీపం అండి టీవీ అండి అలా మొదలు పెడితే అది అది పద్ధతి కాదండి ఎలక్ట్రిసిటీ స్వతహాగా ఉంటుంది చెప్పండి అంటే ఛార్జీ ఛార్జెస్ అని చెప్పాలి ఛార్జెస్ అలా చెప్పాలి సంథింగ్ లైక్ దట్ అనుకుంటారు సూర్యుడు స్వతహాగా ఏమిటి అన్నారు అనుకుంటారు అంటే మా దేవాలయంలో సూర్యుడు పక్కన ఛాయాదేవుందని అలా మొదలు పెడితే ఎలాగండి అప్పుడు దేవాలయం దాకా వెళ్తుంటే ఎలాగా సూర్యుడు స్వతహాగా ఏమిటి ప్రకాశము అంతే కదా అలాగే పరమాత్మ స్వతహాగా స్వతహాగా అంటే దానికి చెలవలు పొలవలు చేర్చకుండా ఏమిటి అంటే ఏరుక చిత్ పరమాత్మ ఇప్పుడు మీరు పరమాత్మను దర్శించాలంటే పరమాత్మతో మీరు సంబంధం ఏర్పరచుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు లోపలికి వెళ్ళాలి లోపల కంటే అర్థం ఏంటి దేహం దేహం జడం మనకి పరమాత్మ చిత్తు దేహం జడం దేహం లోపలే ఉంది కదులు కదలికలు చేతులు కాళ్ళ కదలికలు కదలిక కూడా జడమే ఎనర్జీ దాని లోపలే ఉంది బుద్ధి సంకల్పం ఉంది సంకల్పాన్ని బట్టి కదలిక సంకల్పం కూడా జడమే రవం దాని లోపలే ఉంది అంటే చిత్తు చిత్తు కదలిక సంకల్పమునకు లోపల ఏముంది ఎరుగు ఆ జ్ఞాన ప్రకాశము కలదు ఆ ఎరుక ఎరుక ఎరుకని వేమన అంటారు వేమన గారు ఎరుక సంస్కృతంలో చిత్త సో ఇంగ్లీష్ లోకి వచ్చేప్పటికి రంగనాథానంద మొదలైన వాళ్ళు కాన్షియస్నెస్ విత్ క్యాపిటల్ సి అన్నారు స్వామి వివేకానంద అయితే నాలెడ్జ్ అబ్సల్యూట్ ఆ చిట్టుకి పెట్టుకున్న పేర్లు మన నిసర్గదత్త మహారాజు ఏమన్నారంటే అవేర్నెస్ అబ్సల్యూట్ ఆ వీళ్ళు అన్ని పెట్టుకున్న పేర్లు ఎన్ని పేర్లు ఉన్నా పర్వాలేదు మీరు చిత్తుని చిట్టుగా గుర్తుపట్టడం అలవాటు చేసుకోవాలి చైతన్యం అని ఒకటి కనపడుతుంది చిదేవ చైతన్యం చిట్టుకే చైతన్యం అనే పేరు చిత్తు మీద అనా అనే ప్రత్యయం చేసి ఆదివృద్ధి చేస్తే చైతన్య చేత చైతన గుణం చేస్తే చేతన వృద్ధి చేసి ఎప్రత్యయం పెడితే చైతన్య అదే దాన్నే బుడగ ఊదినట్టు బుడగ తీసుకుని దాన్ని ఊదితే ఇంతలా కనపడుతుంది అలాగే చిత్ అనే మాత్రం తీసుకుని కొంచెం ఊదితే చేతన ఇంకొంచెం ఊదితే చేస్తే అంటే ఆ పదాలను ఊదడం ప్రకటించేయడం లేదు ఆ పదాలను అలాగా ఒకప్పుడు పదాలని మింగేస్తారు ఒకప్పుడు పదాలని ఊది పెద్దలు చేస్తారు చిత్తుని ఊది పెద్ద చేస్తే చైతన్యం అయింది పదాలని మింగేస్తారు గోదా శబరి గోదా శబరి గోదా అనే నది శబరి అనే నది కలిసి గోదా శబరి ఆ శబరి కలిసి వరకు గోదా గోదా శబరి గోదా అంటే జనాలు మర్చిపోయారు గోదా అంటే ఈ తిరుపతి గోదా అసలు జనాలకి గోదా అనే ఒక నది ఉందని కూడా తెలియదు ఎందుకంటే ఈ తిరుపతి హెడలో సో గోదా శబరి శబరి కలిసింది నేను చిన్నప్పుడు అనేవాళ్ళం ఎరా శబరి కలిసిందిరా రంగు నీరు ఎర్రబడింది అని అనేవాళ్ళం శబరి కలిసిందంటే నీరు ఎర్రగా ఉంటుంది అనమాట గోదా శబరి గోదా శబరి అని అని అని ఆ శాఖ రాప్ చేసేసారు శాఖ ఒకటి మన వాళ్ళు గోదావరి వాని వాచేయండి గోదావరి వాని కూడా డ్రాప్ చేసి గోదావరి దగ్గర దేవి దశ ఆఖరికి అలా పదాలకి మింగేయడం అక్షరాలను మింగుకుంటూ పోవడం సో కాబట్టి చిత్ అది స్వత అదే పరమాత్మ పరమాత్మ అంటే స్వతహాగా చిత్ కాబట్టి ఇంకా అద్వైతం లేదే చెప్పక్కర్లా అదే అద్వైతం అంటే కానైతే మాయావి మాయాశక్తితో కూడినదై అంతర్యామి అంతర్యామి యొగును భర్తకి గంజి పెట్టినట్టుగా ఆ మాయాశక్తిని జోడించారు చెట్టుకి అదే అంతర్యామి అంతర్యామి అనే మాట ఈశ్వర అనే మాటకి పర్యాయం ఈశ్వర అన్నా అంతర్యామి అన్నా ఒక్కటి ఏమండి అయిపోయాడు అంతర్యామయ్యాడు ఈశ్వరుడు అంతర్యామయ్యాడు అంతర్యామి అయిన తర్వాత ఇంక ఖాళీగా కూర్చోవడం ఉండదు సూక్ష్మ సృష్టిత సూక్ష్మ భూతములను సృష్టించుట వలన సూత్రాత్మ హిరణ్య లేదా సూత్రాత్మ అయినా ఎవరు ఆ పరమాత్మే అంతర్యామిగా ప్రకటమై మాయాశక్తితో కలిసి అంతర్యామి అయి ఆ శక్తిని వినియోగించి సూక్ష్మభూతములను సృష్టించినాడు సూక్ష్మభూతములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు వాటి సమాహార స్వరూపము దానికే హిరణ్య గర్భుడు అంటారు పేరు విజ్ఞానము శక్తి ఇది ఆ సూక్ష్మ సృష్టి చేస్తే అది సూత్రాత్మ దానికే హిరణ్య గర్భుడు అంటారు పేరు అయినా స్థూల సృష్టి అయివా స్థూల భూతముల సృష్టిచే మాత్రమే విరాట్ విరాట్ పురుషుడు ఇది అని ఉచ్యతే చెప్పబడుతున్నాడు సూక్ష్మభూతములు సృష్టించి ఊరుకుంటాడా మరి ఎనర్జీ సృష్టించి మ్యాటర్ సృష్టించద్దా విజ్ఞానం సృష్టించాడు దాని నుంచి ఎనర్జీ సృష్టించాడు దాని నుంచి మ్యాటర్ కూడా సృష్టించాడు మ్యాటర్ కూడా సృష్టిస్తే మీకు బ్రహ్మాండము అంటే అండము రూపంగా ఆ పరమాత్మయే గలడు వాస్తవంలో అది దానికి విరాట్ పురుషుడు విరాట్ అని పేరు ఎందుకు వచ్చిందో చూసిన వివిధం రాజ్యతే ఇది విరాట్ అది విరాజ్య శబ్దం విరాజ్య శబ్దం జకారాంత శబ్దం ప్రథమ ఏకవచనంలో విరాట్ అవుతుంది ఆ జాత అవుతుంది సో ఏదో జలాంజేషు చేసి అనో జలాంజేషు అంటే నేను సూత్రం చేతను జాయి వావసానే టా అవుతుంది దాయి టా అవుతుంది సంథింగ్ లైక్ దాట్ కాబట్టి వివిధం రాజ్యతే అనేక నామరూపములుగా ప్రకటమై ప్రకాశిస్తూ ఇప్పుడు దుష్యంతా శకుంతులు విహరించే ఉద్యానము అంటే అన్ని రూపాలుగా వస్త్రమే ఉంటుంది ఇంకేముండదు అలాగే ఈ చైతన్యమే ఇన్ని రూపములుగా ప్రకాశించుతున్నది కనుక విరాట్ అని పేరు పెట్టారు విశారా ఒకే పరమాత్మ ఇన్ని రూపములుగా ప్రకటమవుతున్నది ఒకే వస్త్రము ఒక పెద్ద క్యాన్వాస్ చిత్రముగా తయారైన విధంగా ఒకే పరమాత్మ ఇన్ని రూపములుగా ప్రకటమవుతున్నాడు ఈ విధంగా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇది మానేసి న్యూమరాలజీ లేకపోతే మరో ఆలజీ అని జమాలజీ అని ఇలాంటి విశ్వాసములు కొన్ని అయోగ్యములుగా కూడా ఉంటాయి విశ్వాసాలు తర్వాత నీకు లాభం కలుగుతుంది నీకు నష్టం కలుగుతుంది అనుకో ఉండడం లాభం కలిగితే ఏం లాభం కలుగుతుంది ఉన్నది డబ్బుకి ఇంకొంచెం అవుతుంది అది లాభమా అది అది లాభమా ఉన్న డబ్బు కొంత తగ్గింది అనుకోండి అది నష్టమా నేను నెవర్ నేను యూ కాబట్టి కేవలము గతానుగతికంగా అలా పోతో రిజువల్స్ అని విశ్వాసాలని వాటిల్లో యోగ్యత ఉంది లేక ఆ ధోరణిలో పోవడం అన్నది అది ఆస్తికులకు యోగ్యమైన దారి కాదు ఆస్తికులు ఎలా ఉండాలంటే అసలు జగత్ ఎలా పుట్టిందిరా చైతన్యము మాయాశక్తి సూక్ష్మభూతములు అలాగొచ్చిందా రోజు రాత్రుడా నేను ఆ విధమైన విచారణ చేసి ఇట్లా హాస్పిటల్ అది ఒక సాయంకాలం విచారం ఉంటే అలా ఉండాలి కొంత స్థాయి ఉండదు శ్లోకం అనే చెప్తాము స్వతశ్చిదంతర్యామీతు మాయావీ సూక్ష్మ సృష్టికాత్మా స్థూల సృష్ట్యైవా విరాడిత్యుచ్యతే పర తర్వాత శ్లోకం వస్త్రాభాస స్థితాన్నను ఉంటుంది అవునండి అదేనా తర్వాత ఇది బుధవారం నాడు క్లాస్ లో చెప్తాను ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే